ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन माम् ध्यायन्त उपासते ये तु सर्वाणि कर्माणि मयि ईश्वरे सन्न्यस्य मत्परा अहम् परो येषाम् ते मत्पराः सन्तः अनन्येन एव अविद्यमानम् अन्यत् ఆలంబనం విశ్వం దేవం ఆత్మానం ముక్త్వా యస్య స అనన్యః తేన అనన్యేన ఏవ యోగేన సమాధినా మాన్ ధ్యాయంత చింతయంత ఉపాసతే